ప్రకృతానాం యోగినాం ప్రణవావేశితబ్రహ్మబుద్ధీనాం కాలాంతరముక్తిభాజాం బ్రహ్మప్రతిపత్తయే ఉత్తరో మార్గో వక్తవ్యే ఇతి ఎత్ర కాలే ఇత్యాది వివక్షితార్థసమర్పణార్థం ఉచ్యతే ఆవృత్తిమార్గోపన్యాస ఇతరమార్గస్తుత్యర్థ ఎత్ర కాలే త్వనావృత్తిమావృత్తి ముక్తిम् చైవ యోగినः ప్రయాతా తం కాలం వక్ష్యామి భరతర్షభ ఎత్ర కాలే ప్రయాత ఇది వ్యవహితేన సంబంధ ఎత్ర యస్మిన్ కాలే తు అనావృత్తిం అపునర్జన్మ ఆవృత్తిం తద్విపరీతాంచ యోగిన ఇది యోగిన కర్మిణశ్చ ఉచ్యంతే కర్మిణస్తు గుణత కర్మయోగేన యోగినా ఇది విశేషణాత్ యోగిన ఎత్ర కాలే ప్రయాత మృత యోగిన అనావృత్తిం యాంతి ఎత్ర కాలే చ ప్రయాత ఆవృత్తిం యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ